లేకపోతే మోక్షములకు ఉపాయములు అని మా గురువు గారు ఏదో ఒక పుస్తకం రాసి పెట్టారు అది సంశయం దానివల్ల మరణానికి ఉపయోగపడతాయి తప్ప శ్రవణానికి మరణానికి కూడా అది మహాత్ముల యొక్క అనుభవపూర్వకమైన ఉపదేశం ఉపయోగపడుతుంది తప్ప శ్రవణానికి ఆ మనన గ్రంథాంతో శ్రవణం మొదలు పెట్టకూడదు శ్రవణం అనేది శాస్త్ర గ్రంథంతో ఎలాంటి మొదలు పెట్టాలి భగవద్గీత ఉపనిషత్తు అలాంటి స్క్రిప్చరల్ నెక్స్ట్ వేదాంత శాస్త్రానికి చెందినటువంటి బోధతో మొదలు పెట్టాలి శ్రవణం అంతే తప్ప దాని యొక్క రీహాష్ రిమార్క్స్ ఉంటాయి అంటే దాన్ని కొంచెం మార్పులు ఎక్కువ చేసి ఎవరెవరితో సంప్రదాయాల వాళ్ళు ఎక్కువ రాసి పెడతారు నాకు సమయానికి సరైన విశ్వాసం రావట్లేదు అలాంటిదేదో పడుతుంది దాన్ని మేము శ్రవణం దాన్నే సంసర్గం చేసేస్తాం అదే శ్రవణం చేసేస్తాం అంటే అది పద్ధతి కాదు శ్రవణం అంటే చక్కగా ఉపనిషత్తు గీత అలాంటి ఛేదం చేయాల్సి ఈ అంశములన్నింటినీ కూడా ఈ శ్లోకంలో సంగ్రహించుకున్నారు నేను మొత్తం మీకు ఫీల్డ్లో కవర్ చేసేసాను ఇంకా శ్లోకాన్ని అలా అలవోకగా ఫినిష్ చేయాలి శ్లోకం కూడా సూత సంహిత శ్లోకాలు అంటే ఎలా ఉన్నాయో చూసినా అలా ఉంటే మనిషి చక్కటి మంచి మెత్తని మైసూరు పాఠం అవుతున్నట్లు కొంతమంది మైసూరు పాఠం చేసినప్పుడు వేట్లో పెట్టించినప్పుడు చిన్న సైజు శుద్ధి కూడా నేను ఆ సుత్తితో దాన్ని పగలగొట్టుకుని తింటావు అలాంటిలో అలా కాకుండా కొన్ని మైసూర్ పాటు మొదలు వేసుకుంటున్నాను సో పళ్ళు కొంత గట్టిగా లేని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది <laughs> <laughs> సర్వం భవిజ్ఞానం శాస్త్రం దేశికపూర్వకం పూర్వకృతం పాపం కృత్స్నం దహతి బంధివత్ పరోక్షం శాస్త్రం శాబ్దం శాబ్దం శాస్త్రము నుండి పొందబడినది దేశిక పూర్వపదం దేశిక పూర్వపదం గురువు ఉపదేశము వలన లభించినది గురువు ఉపదేశము అవు పరోక్షం బ్రహ్మ విజ్ఞానం పరోక్షం బ్రహ్మ జ్ఞానము కూడా బుద్ధిపూర్వకృతం తెలిసి చేసి తెలిసి ఈవలలో తెలిసి చేసిన పాపం పాపము కూడా అంతము పరోక్షమే ప్రత్యక్షమైతే అక్కడ అపరోక్ష జ్ఞానం అయితే పాపమును కాల్చేయను అని చెప్పకుండా వీడే పరబ్రహ్మస్వరూపుడు అయితే ఇక పాపాన్ని కాల్చేయలేదు కాబట్టి పాపము అనగా దోషము పూర్తిగా నశించిపోవు అని మాట ఎప్పుడు వస్తుంది అది ఇంకా పరోక్ష బ్రహ్మజ్ఞానము పరోక్షం స్థాయిలోనే ఉన్నప్పుడే వస్తుంది ఇక బ్రహ్మ సాక్షాత్కారం ఏమొస్తుంది అసలు దోషం అనేది లేదు బ్రహ్మ ఉండడం అది నశించడం అది పరోక్ష బ్రహ్మాజ్ఞ అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారంలో దోషమే లేదు నేను దోషము లేనివాడు కదా కాబట్టి పరోక్ష బ్రహ్మ విజ్ఞానానికి అంత మహాఫలము కలదు ఈ దృష్టాంతాన్ని ఈ శ్లోకాన్ని ఎక్కడో కోట్ చేసుకుంటే విన్నాను నేను ఆయన ఏమంటారంటే ఆయన ఆయన మహాత్ములు అన్నమాట నేను చెప్తున్నాను ಈ ಶಬ್ದವನ್ನು ಕೊಂಚಕ್ಕೆ ಮೇಲೆ ಆದರೆ ಆಯ್ತು ಅಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು ಮೊದಲು ದೇವಿ ಯೋವನ್ನು ಹೊರದಬೇಕು ಆಮೇಲೆ ಮಾಡಿರಬೇಕು ಎರಡಾ ಸ್ವಾಮಿ ಯಾರಿಗಾ ಕೋಲಾದಿ ಸ್ವಾಮಿ ಯಾರಿಗಾ ಜಪಾಲೂ ಕಪಾಲೂ ಯಾರಿಗಾ ಅಪ್ಪದ ಪಾಪಾಲೂ ಹೋಗಾ ಇಲ್ಲಿ ಇನ್ನು ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಅಡಸಿಬಿಡಿ ಬೆವರು ಹೊರಕ ಬಿಸಿ ಬステನೆ ಪಾಪಾಲೂ ಹೋಗಾ ಅಂತಾ కాదు పద్ధతి వాటికంటే కూడా చాలా బలమైన పద్ధతి మీరు కూర్చున్నట్టు కూర్చున్నట్టుగా మీరు పాపాలన్నీ కూడా పోయేటట్టు పాఠం కలదు ఏమిటా మీరు తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయి ఎవరో తెలిసిన ఉపాయం మీరేం చేస్తారంటే ఒక ఆచార్యుడు చక్కగా వేదము వేద ఉపనిషత్తులు బోధిస్తుంటే వెళ్ళి శ్రద్ధగా కూర్చుని వెళ్ళండి అంటే మాకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం వచ్చిందా పెట్టిందా పొందవయా బ్రహ్మజ్ఞానం రాకపోయినా పరోక్షంగా అయినా తెలుస్తుంది కదా నీకు వెళ్ళి నేను మనకి కాశీ వెళ్ళి స్నానం చేస్తే బాగుపడకుండా ఇంట్లో దీంట్లో అంతకంటే ఎక్కువగా సకల పాపములు దీని నుంచే పోతాను మరి జ్ఞానానికి ఉన్న బలం ఉపాసనకి కర్మకి వస్తుందా అది జ్ఞానేనా జ్ఞానేన సర్వముషః పవిత్ర భయము లేదు జ్ఞానేన సర్వముషః పవిత్ర భయము లేదు పవిత్రమంటే పాపము పాపము దహించునట్లున అస్త పాపము చేసేనగా దౌర్వములను కరిగించేటి అసో ఆత్మ జ్ఞానముతో సమానమైన విపరీతనతి ఇదే త్రిశృతిః అవతే అవజ్ఞానము అంత భీమానముతో సతృప్తినాభ్యసిస్నాన అని గీతని గురించి చెప్తూ గీతయే గంగనుకో గంగలకు వెళ్ళి నువ్వు స్నానం అనేక పర్యాయాలు చేయాల్సి ఉంటుంది ఉదయం స్నానం చేయాలి సాయంకాలం చేయాలి ఏకాది స్నానం చేయాలి పుట్టుకున్నాడు చేయాలి పుస్తకాలు చేయాలి గౌరవం చేయాలి గీత అనేటువంటి గంగ ఎందు నువ్వు ఒక్కసారి స్నానం చేసి చూడు నీ సకల పాపము నశించిపోతాయి అని నాకు నేను రెడీగా తీసుకున్నానంటే లోకంలో దృష్టి అలా ఉంటుంది పాపాలు పోవాలంటే లోకం వెళ్ళి స్నానం చేసి రావాలి ఇప్పుడు ఇక్కడ ఉంచిన స్నానము మరొకటి లేదు బ్రహ్మజ్ఞానం కాకపోతే ముందు అర్జెంటుగా పరోక్ష జ్ఞానం కూడా సకల లోకములను వశింపజేస్తుంది దీని మీద నేను మహాత్ముని అడిగిన అసలు పాపపుణ్యాలకే ఆత్మస్వరూపంలోకి విరుద్ధంగా ఓ మాట ఒక పని ఒక థాట్ అది ఏ పాపం మీరు ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా ఇరవై థాట్ ఆల్రెడీ మీరు పాపాలని ఆచరించారు నేను నేను పోతాను అని మీరు అనుకుంటే ఆల్రెడీ మీరు పాపాన్ని చేశారు అంటే వెంటనే వాడు ఆ యమధర్మరాజు గారు చిన్నప్పుడు భూమిలో కూర్చోబెట్టి వినమంటారన్న అభిప్రాయం కాదు అలాగే అంటలేదు నేను నేను అలా అంటలేదు అదే పాపం మీరు ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా ఒక మాట మాట్లాడాలనుకోవాలి ఆ యమగుడు ఆత్మంటాడు మా ఎంటాడు ఈశ్వరుడు క్షేత్రం చేయాలని చేయాలనుకోవాలి ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా మాట్లాడారు కదా అదే పాపం ఆత్మాజ్ఞానాన్ని విరుద్ధంగా చేష్ట చేశారు అది ఏ పాపం మీరు నశించుకోవాలి అని అన్నాను మరి ఆత్మస్వరూపానికి విరుద్ధంగా చేశాను కదా అదే పాపం పుణ్యం ఏమిటి ఆత్మజ్ఞానానికి అనుకూలంగా నేను ఆలోచన నేను భగవద్గీత పాఠం ఉంటున్నాను ఇదే నాకు నిర్దాసనాను అదే పుణ్యం ఆ మాటయే పుణ్యము ఆ చేష్టయే పుణ్యం అని చెప్పారు ఓ మహాత్ముడు అడిగారు వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని అడిగారు గుడ్ అండ్ బ్యాడ్ నేను చెప్పాడు మీ మనస్సుకి ఏది అలజడి కలిగిస్తుందో ఆందోళన కలిగిస్తుందో అది బ్యాడ్ మీ మనస్సుకి ఏది శాంతిని కలిగిస్తుందో తెలుసుకో గుడ్ బ్యాడ్ నిర్వచనం పుణ్యపాప నిర్వచనం కాబట్టి సో పరోక్ష జ్ఞానానికి కూడా అంతటి మహాశక్తి కలదు ఇప్పుడు శాబ్దం శాస్త్రము పుట్టినది దేశిక పూర్వకం ఆచార్య ముఖముగా లభించిన బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానము పరోక్షం పరోక్షమైనది కూడా ప్రత్యేక సాక్షాత్తుగా అనుభవానికి వచ్చేది కానిదైనప్పటికీ సాక్షాత్తుగా అనుభవానికి వచ్చేది కాకుండా బుద్ధిపూర్వకృతం పాపం తెలిసి చేసిన పాపము సర్వము కాల్చివేయు బ్రహ్మ విజ్ఞానం శాస్త్రం దేశికపూర్వకం బుద్ధిపూర్వకం పాపం కృష్ణం దహతి వన్నివత్ శాస్త్రం దేశికం పరోక్ష బ్రహ్మజ్ఞానమే పాపాలు బాగు చేస్తున్నారు ఇంకా మరి అపరోక్ష బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుంది అని ఒక శంకరాలు దానికి సమాధానంగా తీసుకోవాలి ఇది अपरोक्षात्मज्ञानं शाब्दन्ते शिरपूर्वकम् अपरोक्षात्मज्ञानं शाब्दन्ते शिरपूर्वकं సంసారకారణాజ్ఞానతమస్కరः ఏదో దిగేసుకుంటున్నారు తమసశ్చంద్రభాస్కర కొంతమంది ఏం చేస్తారంటే సందేహం వస్తే చిన్నప్పుడు ఏదైనా నొప్పిప్పుడు తప్పు మాట వస్తే ముక్కు పట్టగాలో పట్టుకున్నట్టు పట్టుకునేవారు ఎక్కడైనా మంత్రంలో స్వరం తప్పు వస్తే హుంకారం చేసేసేవారు నేను ఒకసారి మంత్రంలో స్వరం చేశాను నాకు ఇప్పటికీ గుర్తు స్వరం తప్పు కానీ ఎట్లో అన్నం గారు ఒక ఆయన ఉన్నారు ఆయన దూరంగా ఉంటున్నారు ఏమో ఏమి చెప్తున్నావు నువ్వు ఎంతో పెద్దలు ఏం తెలుసుకొచ్చాను ఏదో పెద్ద ఇక్కడ గొప్పవాడు అప్పుడు నాలుగు కలుసుకున్నాయి మళ్ళీ కరెక్ట్ స్వామి చెప్పారు అలా నీకు అలా తప్పుతానండి అనేసి అసలు తప్పు మాట్లాడడానికి వీలేదు తప్పు శబ్ద ప్రయోగం చేయడానికి వీలేదు అది మరొక శ్లోకానికి అర్థం తెలియలేదు నాకు ఇప్పుడు నువ్వు ఎస్ఎస్ గారు గురువు గారు ఈ వాక్యానికి అర్థం ఏంటంటే అంటే ఆయన ఎవరు చూసినా నేను అర్థం చెప్పమంటే చెప్తా కానీ అర్థం కావాలి కోరుకుంటున్నావా అర్థం పై భావనార్థం అర్థం చెప్పంటే చెప్తా నమ్ము నాలుగు వచ్చింది అర్థం చెప్పండి అంత ఆయన కర్మణ అన్నారు ఒకసారి కర్మణ అన్నారు రామశుద్ధి అవుతుంది ఏకవచనం ఎలా ఉంటుంది రామేణ కర్మ శబ్దానికి వృత్తి ఏకవచనం ఎలా ఉంటుంది కర్మణ అని ఏదో పరధ్యానంలో ఈ కర్మ శబ్దం యొక్క వృత్తి ఏకవచనాన్ని రామశబ్దం యొక్క వృత్తి ఏకవచనం లాగా వచ్చేది అలా అన్నారు వాక్య రచన అది అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది ఎందుకంటే నేను ఏమన్నాను కాదని అనుమానం వచ్చింది అంటే మీరు కర్మ ఏమన్నాను కర్మ చెప్తాను చాలా తప్పుగా అనుమానం ఉండదు అంటే వెంటనే లేచి వెళ్ళి కాలు కొడుకుని నూట ఎనిమిది సార్లు గాయత్రీలో చేసి వచ్చి ఎందుకంటే అంత ఆర్మీ యొక్క శాస్త్రానికి విరుద్ధంగా అలా ఉండేది అంత అలా ఉండక్కర్లేదు అలా ఉండక్కర్లేదు కానీ వాళ్ళు అలా ఉండేవారు అంత కొంత అక్కర్లేదు మోపుదారవచ్చు భాషలో ఏదైనా పదప్రయోగం దాని తేడా రావచ్చు సర్దుబాటు చేసుకుంటే సరిపడుతుంది కానీ మహాచార్యులే సర్దుబాటు చేసుకుంటే ఇక మహారాష్ట్ర వాళ్ళం కాబట్టి ఆయన సర్దుబాటు కాదు గాయత్రి జపం చేస్తారు ఏం చేస్తారంటే ఏ దోషమైనా సరే గాయత్రి జపంతో పోతుంది గాయత్రి మంత్రానికి ఆ శక్తి కాదు ఏ దోషం ఉన్నా మీరు గైడ్ చేయడం మనోనిష్టాన్ని చేయండి మనస్సు ఏదైనా కాలుష్యం ఉందనుకోండి మనోనిష్టాన్ని గైడ్ చేయండి ఏదో మనం వాళ్ళకి మనం తప్పు చేసినాము తప్పుగా మాట్లాడాము అని అనిపిస్తే ఇప్పుడు దానికి ఏం చేయగలం మరి కాబట్టి మనోనిష్టాన్ని గైడ్ చేస్తే మీకు ఆ దోషం పోతుంది అని ఒక శాస్త్రం ఉంటుంది ఆ శాస్త్రాన్ని అనుసరించి ఒకరిని గైడ్ చేసి అమ్మాయి ఆ దోషం పోతుంది సో అలాగా కాబట్టి విద్యని అంత పవిత్రంగా ఈ శాస్త్రాన్ని చదవాలి శాబ్దం అనే దానికోసం చెప్పాను ఒకటి ఎందుకు చెప్పాను అంత నిర్దుష్టంగా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మొదలుచేయాలి అపరోక్షాత్మ విజ్ఞానం దేశిక సంసార కారణాజ్ఞానతమస చంద్ర భావస్థ శాస్త్రం శాస్త్రవచనములను బట్టి వచ్చేది దేశిక పూర్వకం దేశిక పూర్వకం గురువు యొక్క బోధను బట్టి వచ్చిన గురువు యొక్క బోధన బట్టి వచ్చిన అపరోక్షాత్మ విజ్ఞానం అపరోక్షమైన ఆత్మ అనుభవము ఆత్మజ్ఞానము సంసార కారణాజ్ఞానతమస సంసార సంసారములకు కారణ కారణమైన అజ్ఞాన అజ్ఞానమనే తమస చీకటికి చండభాస్కర వేసవి వేసవిలో మండే సూర్యుడు చిన్న భాస్కర్ అంటే ఒకదానికి భయం వేసే భాస్కర్ భయంకరమైన భాస్కర్ అంటే భయంకరమైన భాస్కర్ అంటే ఏది వేసవి కాలం మధ్యాహ్నం పదమూడు పన్నెండు దగ్గర మొదలుపెట్టి మూడున్నర వరకు ఉండే భాస్కరుడు నేను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నప్పుడు మహిళల్లో మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి గంటకు ఒకసారి బయటకు వెళ్ళి మీరు ఆ పైకి చూసినట్లయితే ఆ భాస్కర్ తెచ్చి చంద భాస్కర కారణ జ్ఞానం కారక జ్ఞానం అన్నా కూడా సరిపోతుంది సరిపోతుంది కారణమైన జ్ఞానం లేదా సంసారము కలిగించే జ్ఞానం నా దగ్గర కూడా సరుకు లేదు చంద్ర భాస్కరుడు అంటే వండే సూర్యుడు ఎలా అయితే చీకట్లను చీల్చి చెండాడి బాధలోని వేస్తాడో అదేవిధంగా అపరోక్షాత్మానుభవం కలిగినట్లయితే సంసారం కలిగించే అజ్ఞానము దేశమిట్టు కూడా లేకుండా నశించి చీకటి అంటే జ్ఞానమే చీకటి జ్ఞానమే చీకటి ఇంకే ఈ బయట ఉన్న చీకటి మీరు బయట ఉన్న చీకటిలో ఎక్కడ ఉన్నారని బాగా ఉన్నారనుకోండి చీకటిలో ఉందనుకోండి నష్టం వచ్చిన హెడ్ లైట్స్ వేసేస్తే చీకటి పోతాం చీకటి ఎవరైనా ఆపుతుందా చీకటిలో కలిసి రాత్రి భోజనం చేసి ఖాళీ చేసి జీవనం వెళ్ళిపోతారు చీకటి ఎవరైనా ఆపిందా సో కొనుక్కోవాలంటే హాయిగా కూడా ఉంటుంది చీకటి కాబట్టి చీకటి సమస్య కాదు అసలైన చీకటి అజ్ఞానం అనే చీకటి మన డార్క్నెస్ ఇన్ క్రియేషన్ అండ్ దట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ షేక్స్పియర్ షేక్స్పియర్ స్టాండర్డ్ వాక్యం షేక్స్పియర్ విగ్రహంలో కూడా విజయ వాక్యం గొప్ప వాక్యం కాబట్టి సంసారమునకు సంసారము తెలిసినది సుఖ దుఃఖాల సైకిల్ చక్రం సుఖ దుఃఖాల చక్రం పూర్వ శుభం పోయాడు ఇదే సంసారం అలా పోతుంది అది ఎప్పటికీ తెలియదు కాదు అలాగే జన్మ మరణముల చక్రం ఒక జన్మ అయితే పొందింది నేను అనుకుంటాను ఇంకా లెక్క వేసుకుంటాను ఎన్ని జన్మలో ఒక జన్మ కాదు రెండు జన్మలు देखो जब कौन है कौन है देखो कि जब pouquinho طولろうకు తీవురౌతు ఇయనే మొగు తీవు ని చక్రం అది నొక్ ని చక్రం సம்சార ని సంసారానికి కారణమేని అజ్ఞానం అజ్ఞానమే సம்சారానికి కారణం అవుతుంది ఇది తెలుసుకోవాలి మీకు ఏదైనా మనస్సులో దుఃఖం ఉందనుకోండి దానికి కారణం ఏదో తెలిసిన అజ్ఞానం మనస్సులో దుఃఖానికి కారణం అజ్ఞానం అలాగే ఉంటుంది దేహంలో దుఃఖం ఉంటే కూడా అజ్ఞానమే కారణం దేహంలో దుఃఖం ఉంటే ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలుంటే కూడా వాటిని అలా సహిస్తూ భరిస్తూ వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంచెం తెలివితేటలుగా ఉంటే అంత అనారోగ్యం ఉండాల్సిన అవసరం లేదు అంత అనారోగ్యం ఉంటుంది ఆయన పదుపులో పెట్టి తోముతున్నాడు వాళ్ళు వాళ్ళకి రక్తం వస్తుంది అది ఏదో రక్తం వచ్చేస్తుంది రక్తం వచ్చేస్తుంది ఏదో జీవులు ఏమో పడేది నేను జీవులు పడవలే పదుపుగా దాన్ని పెట్టి తోమితే రక్తం ఉన్నది ఉంచే ఉండాలి తప్ప అంత అవసరమైన దాంతో ఇలా చూసుకుంటే అది ఎంత ప్రాబ్లం వస్తుంది అని నేనంటాను అంటే ఆయన అంటాడు మా తాత నుంచి పట్టుకుంటూ మీరు దీనే అజ్ఞానం పరిస్థితి లేదు వాళ్ళు ఉండే సందర్భంలో అది కరెక్టే అవ్వచ్చు అలా లేదు అజ్ఞానమే కదా లోపల మట్టగా సాంబార్లో చిన్నప్పుడు ఏంటంటే అంటే జన్మలో ఉంటే సాంబార్ ఎలా ఉంటుంది అతని కొడుకుంటే విజ్ఞానం ఉండడం నేనన్నా మీకు తెలియదు చిత్రములు లేకుండా సంపాదించుకున్నారే దేవుడైనా దీని చూస్తే తెలుస్తుంది లేకుండా సంపాదించుకుంటాయి చాలా రుచిగా ఉంటుంది చెప్పేనా తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా భౌతిక విషయాల్లో కూడా మానసికమైన విషయాల్లో అజ్ఞానం రాజ్యం ఎక్కువ భౌతిక విషయాల్లో కూడా మీకు విషయం తెలుసుకుంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందనుకోండి డయాబెటీస్ కి సంబంధించిన జ్ఞానం కనుక సంక్రమంగా ఉంటే మీరు దాని కష్టాల నుంచి మీరు బయటపడుతుంది చాలా మీకు బయటపడుతుంది హైపర్ టెన్షన్ ఉందనుకోండి హైపర్ సంబంధించినటువంటి గుణదోషాలన్నీ మీకు బాగా తెలుసుకుంటే దాని కష్టం నుంచి మీరు బయటపడుతుంది తెలుసుకోవాలి తెలుసుకుని ఆచరణలో పెట్టినట్లయితే శారీరకమైన దుఃఖాలు కూడా దూరం అవుతాయి ఇక్కడ తెలుసుకుంటే మానసిక దుఃఖం దూరం అవుతుందని నేరుగా చెప్పగలిగినా కాబట్టి ఎక్కడ దుఃఖం ఉంటే ఎక్కడ ఇబ్బంది దుఃఖానుభవం అది సంసారం అంటారు ఉంటే అక్కడ అజ్ఞానం ఉంటుంది దాని కారణమైన అజ్ఞానం ఈ అజ్ఞానానికే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ఈ అజ్ఞానాన్ని ఒకడు సిన్ అన్నాడు ఒరిజినల్ సిక్ అజ్ఞానానికి బుద్ధుడు అజ్ఞానానికి దుఃఖం అనేది నాకు అర్థమైనప్పుడు వీళ్ళు వాళ్ళకి తెలుసో తెలియకో అజ్ఞానానికి శని అజ్ఞానానికి మరో పేరు శని శని శని వచ్చిందంటే అర్థం అజ్ఞానంతో అజ్ఞానానికి శని పేరు ఇంకొకళ్ళు తెలుసు తెలియకో బహుశా తెలియదు కాబోదు అజ్ఞానానికే కాలసర్పము అని తెలుస్తుంది కాలసర్పంలో అజ్ఞానానికే వేరది అసలైన కాలసర్పదోషం అజ్ఞానమే అసలైన శని దోషము అజ్ఞానమే అసలైన కుజదోషము అజ్ఞానమే అసలైన రాహుదోషము అజ్ఞానమే గురు కృప గురుగ్రహం యొక్క కృప అంటే జ్ఞానమే జ్ఞానం నిజాము లేదండి గురు గ్రహణాన్ని గౌరవించినారు అంటే వీడికి ఏదో జ్ఞానం కలిగినారు జ్ఞానమే గురు కాబట్టి మన జీవితాలని బాగు చేస్తే జ్ఞానం చెడగొడితే అది యథార్థంగా ఉంటుంది అదే మీరు సపోజ్ ఒక కర్మ సందర్భంలో వెళ్ళారనుకోండి ఏమిటంటే మీ కష్టాలు ఏమిటంటే నాకు మనస్సు కష్టం ఉంది కాబట్టి మీరు ఈ కర్మ చేసుకుంటూ పోతున్నారు మీరు క్రితం జన్మలో ఈ కర్మ చేయలేదు అంటే ఈ జన్మలో మీకు ఇలా అయింది కానీ చేయలేదు అంటే మీరు దుఃఖానికి కారణం కర్మ దాని పరిష్కారం కూడా కారణమే ఒక ఉపాసకుడు ఉంటాడు వాడు దుఃఖం లేదు ఆ దేవత మీకు అనుగ్రహిస్తే దుఃఖం పోతుందా ఆ దేవత అనుగ్రహం లేకపోవడం దుఃఖంగా ఉందా ఉంటాడు ఏ దేవత అంటే మీరు ఎక్కువ కఠినీయుడు పేరు చెప్తారు సీతాదేవి అనుగ్రహం లేక నేను కృష్ణ కాబట్టి అప్పుడు ఎవరో నాకు సంస్కృత విగ్రహం ఉంది ఇప్పుడు విగ్రహం చేయాలంటే సీతాదేవి అనుగ్రహం ఉండాలి అది లేక దుఃఖం అలాగా ఇద్దరి విగ్రహం ఎప్పుడు ఉంటాడు అంటే మరి సంస్కృత విగ్రహం సరిపడదు శీతలాదేవి గర్భంలో ఉంటారు డబ్బును వాడు ఉద్దేశిస్తున్నాడు ఎందుకు ఉద్దేశిస్తున్నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉద్దేశిస్తున్నాడు కదా అంటే శీతలాదేవి అనుగ్రహం ఇప్పుడు శీతలాదేవి అనుగ్రహం కావాల్సింది దానికోసం ప్రత్యేకమైన మంత్రం ఉన్నది మంత్రం కూడా ఈ మంత్రాన్ని చేయించి ఆ మంత్రాన్ని చేసినట్లయితే శీతలాదేవి అనుగ్రహం కాబట్టి ఉపాసకులను అడిగినట్లయితే ఉపాసన లేకపోవడము దుఃఖం లేదు ఉపాసన సరైన ఉపాసనలు ఎదుర్కోవడం ఉపాసన అనేవి చిత్రం మీద ఎదుర్కోవడం మంత్రాలు ఉన్నాయి మంత్రాలనే ఉపాసన కాబట్టి సరైన మంత్రాన్ని పట్టుకుని మీరు కనుక దాన్ని ఉపాసన చేసినట్లయితే మీకు దుఃఖం పోతుంది అని సో ఈ కర్మపడు ఉపాసనా ఆ విధంగా చెప్తాను కానీ వేదాంతం యొక్క నిర్ణయం ఏంటంటే దుఃఖము అజ్ఞానము చేతనే కలుగుతుంది జ్ఞానము వలన దుఃఖము అని లెక్క ఈ మాట అన్నాడు నారదుడు ఈ నారదుడు ఎటువంటి నారదుడు ఉంటే కథలో నారదుడు కాదు అదే ఉంది నారదుడు ఎటువంటి నారదుడు అంటే భోగ అన్ని విద్యలు చేస్తున్న నారదుడు అన్నాడు నేను శాంతిలో వస్తుంది నీకు ఏమి ఇచ్చేవి తెలుసుకోవాలని అడిగాడు నాకు దుఃఖం ఉంటుంది నీకు వెళ్ళాడు తర్వాత మారుతుంది మరి నీకు ఎన్ని ఇచ్చేవి తెలుసుకుంటే ఆయన ఇల్లు పెద్ద లిస్టు చూపుతాడు ఆ లిస్టు ఉపయోగం లేదు ఉపయోగం అని మొదలుపెట్టి శిక్షాటకం జాటకం అవన్నీ వచ్చేసి మీమాంసారం జాటకం అన్నీ వచ్చేసి ఇంకా అన్ని క్షతి వార్త రాజనీతి కూడా తెలిసాయి రామకృష్ణ శాస్త్రం రాజీపతి శాస్త్రం కూడా తెలుసు నక్షత్ర విద్య బుద్ధ విద్య గ్రహ విద్య విశాఖ విద్య కూడా తెలుసు మరి ఇది విద్య తెలిస్తే ఇంకా దుఃఖమైంది అదేమో అంటే తరలి శోకం ఆత్మవిధి ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానమే శోకమేది ఆత్మస్వరూపం తెలియజేయే శోక నివారణ శాంతం శాస్త్రం దేశిక పూర్వం ఆచార్య నుండి పొందబడిన పరోక్షాత్మజ్ఞానం అనుభవపూర్వకమైన ఆత్మజ్ఞానము సంసార కారణ జ్ఞాన సంసార కారణ సంసారమునకు కారణమయ్యే అజ్ఞానవలస అజ్ఞానం అనే అపరోక్షాత్మ జ్ఞానం శాస్త్రం దేశిక పూర్వకం

ఈ ఎదుర్కొన్న శ్లోకంలో తత్వము వాటన్నిటినీ చెప్పడమైనది ప్రతిభూతాలు సుఖము దుఃఖము జ్ఞానము అజ్ఞానము ఇవన్నీ చెప్పడమైనది ఈ తత్వములను వివేకపూర్వకంగా తెలుసుకోవాలి ఇది ఆత్మ ఇది అనాత్మ అని చెప్పారు కదా ఈ తేడాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని మనస్సును ఏకాగ్రం చేసుకుని ధ్యానం చేసుకోవాలి ఆ సమాధానం రావాలి మనస్సుకి ఏకాగ్రత ధ్యానం వల్ల లభిస్తుంది దాన్ని మీరు సంపాదించుకోవాలి ఇంత మీరు చేస్తే మిమ్మల్ని కట్టి పెట్టి ఉంచినటువంటి సంసార బంధములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లూజ్ లూజ్ అయిపోతాయి కట్టి పెట్టిన కాళ్ళు లూజ్ అయిపోతాయి లూజ్ అయిపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు సినిమాలో చూపిస్తారు హీరో హీరో కట్టేస్తుంది విలకం హీరో కట్టేస్తుంది కట్టేస్తే హీరోయిన్ అనేది కట్టేస్తారు అక్కడ చిన్న గాలి కూడా ఆ హీరోయిన్ కాలుకి దగ్గరగా హీరో అంటాడు అది చదవని కడుపులో సౌకర్యం చేస్తాడు ఆవిడ కాలుతుంది కాలుతుంది ఆవిడ ఇదవరం కట్టేసాం కదా ఇప్పుడు వీరు చేస్తాను వాడు ఉంటాడు అలాంటి వీడు వీడు నా ప్రాణంతో అడిగింది నా జాగ్రత్తగా దయచేసి ఆ విజయంలో పెట్టింది ఈ చేతికి రక్తం వస్తాం అంటే ఒక సెగ్మెంట్ కూడా ఉండాలి రక్తం ఉంటే సెగ్మెంట్ బాగుంటుంది ఆ రాజకీయంతో ప్రాణాలన్నీ పోసేస్తుంది పోసేసుకుని అలా ఏమి చేయించా ఇది ఒక వెళ్ళాలనుకుంటున్నాడు మీరు దయచేసేం కదా చేయడం వస్తుంది తక్కువని వెళ్ళి వాడిని సందర్భం పుట్టేసి వాళ్ళు ఓడించేస్తారు కాబట్టి అదే నేను దృష్టాంతం ఎందుకంటే ఇల్లు వాళ్ళు భార్య బంధాలు ఈ బంధాలు అలా ఉన్నా అలా అవి నిజంగా కంటిన్యూ చేస్తే సమస్య కానీ అవి కొన్ని బంధంతో ఉంటే అలా ఉంటాయి ఆ విధంగా కోసేసిన వాళ్ళు అలా చూడడానికి అలా ఉన్నాయని అనిపిస్తే అవి బంధించటం ఆయన వచ్చేసాను జపం చేసుకుంటున్నారు కాబట్టి కాళ్ళని తీసేసి అక్కడ నిపుణుడికి మసి చేసే అక్కర్లేదు రావుతుంది కానీ అది బంధించదు లూజ్ అయిపోయింది తెగిపోయింది కాబట్టి మనల్ని ప్రతిబంధించే ఈ పదార్థం కూడా లూజ్ లూజ్ అయిపోయి తేమపీడిలాగైపోయి బంధించే శక్తిని కోల్పోయి అది మనల్ని ఏమీ చేయలేకుండా అయిపోతాయి అంటే మానవుడు ఇంత మాత్రం చేసిన కాదు ఏదో తత్వవివేకాన్ని విషయం ఒప్పుకోండి ఇది తత్వవివేక ప్రయాణం ఈ దీంట్లో చెప్పినటువంటి ఆ తేడా ఆత్మకి అనాత్మకి ఉండే తేడాలు ఆ వివేకాన్ని మీరు పొందుకోండి మనస్సును ఏకాగ్రం చేసుకుని ధ్యానిస్తూనే ఉంటూ ధ్యానం చేసుకోండి ఈ సంసారం కాదు వెళ్ళగలగా ఉండగలగా ఎలా ఉంది చేయకూడదు ఉద్యోగస్తులైపోతారు తెలుసు జ్ఞానానికి అంత శక్తి కాదు ఇష్టం తత్వవివేకం సంస్కృతి పరం పరం నమో

తత్వవివేకం ఆత్మ అనాత్మతత్వముల యొక్క వివేకము అనగా తేడాగా తెలియటము చేసి తేడా మట్టి మట్టి మట్టిని వెళ్ళాలి కలిపి ఒక్కొక్కలాగే కనపడతాయి మట్టి వెళ్ళం లాగే ఉంటుంది వెళ్ళం మట్టిలాగే ఉంటుంది అప్పుడు కలిపి పెట్టారు అనుకోండి అప్పుడు మట్టికి వచ్చి ఉపకారమే ఉండదు జనం పూర్తిగా నష్టం అలాంటి రూపాయలు చేయకూడదు హైయెస్ట్ లోపలతో కలిపేయకూడదు లోపల నష్టమయ్యే ఉండదు హైయర్ నాశనం లోపల హైయర్తో కలిపినా హైయర్ హైయర్ లోపలతో కలిపినా హైయర్ ఉంది వాళ్ళ రూపంలో పెట్టకూడదు నువ్వు ప్రాణపోతున్నా హాని కలుగుతున్నా నువ్వేమవుతుంది కాబట్టి తత్వాలని వివేకం పూర్వకంగా తెలుసుకోవాలి దేహమే నేను అనుకోకూడదు దేహమే నేను అనుకోవడం వల్ల దేహానికి కలిగి ఉపకారం ఉండదు కానీ ఆత్మస్వరూపము కలుషితమైన మన మనస్సును లేక శాస్త్రము స్థిరము చేసుకోండి మనస్సును స్థిరం చేసుకోవాలి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అప్పుడు మనస్సు స్థిరంగా ఉండాలి అదే సుఖంగా ఉన్నప్పుడు మనస్సు బాగానే కష్టంగా కానీ నిండా మనస్సును స్థిరం చేసుకోవాలి మనస్సులో మళ్ళీ సందేహాలు సంశయాలు ఏమీ లేని విధంగా మీరు స్థిరం చేసుకుని అంటే బ్రహ్మం బాగా తెలుసుకుంటే స్థిరం అవుతుంది మిగలిత సంస్కృతి మిగలిత శిథిలమైపోయిన శిథిలమైపోయిన సంస్కృతి సంసారం యొక్క బ్రహ్మములు గల మానవులు పరం పరం పరమ పదము అనగా జీవన్ముక్తిని పరమ పదం పరమ పదము అంటే జీవన్ముక్తి పరమపద సోమాన పరము దేవుడికే దాన్ని చేరుకోవాలి దానికి పావులు ఉంటాయి పావులు అంటే ఆటంకములు నిత్యములు ఉంటాయి నిత్యములకి మనం తీసుకుంటాం అమానత్వం ఇవన్నీ నిత్యములు కోపాలు తాపాలు ఇవన్నీ పావులు జీవనముక్తి జరుగుతుంది పరమనామంటే పరమపదానికి వెళ్ళాలంటే విమానం రావాలి విమానం కృష్ణ స్వర్గం నుంచి విమానం రావాలి స్వర్గం నుంచి విమానం అంటే ఉంటుంది కథ స్వర్గం నుంచి విమానం వచ్చినప్పుడు ఆమె పురాణం ఆమె గీతలు బాగుంటూ ఉంటుంది ఈ కథ జరిగితే అయ్యో బాబు అనిపించింది నాకు అక్కడంటే ఏమవుతుందంటే ఓ కవి ఈ కథ గురించి అతను రాసిన వ్యాఖ్యానం చూసి నేను వేరేస్తున్నాను రాశాను కవి ఏమన్నాడంటే వీళ్ళు ఆడదాన్ని హిందువులతోనే మనిషి కింద నిలబెట్టేసి ఆఖరికి మోక్షం వచ్చే దైవంలో కూడా హిందువులతోనే మనిషిగానే వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు <laughs> కవి అంటే స్త్రీకి మోక్షార్హత లేదు అని వీళ్ళకున్నటువంటి ఒక భావం ఏదైతే కలదో దాన్ని ఈ వీడియో పోవడం అనే అభివృద్ధి వీళ్ళు ఆదేశినారు అది కవి ఆ విధంగా దాన్ని అలాగే ఆ కథ రాసిన ఐడియా ఎక్కడి నుంచి అలాగే పరమపదం అంటే అలా అనుకోకూడదు అలా ఉంటుంది మోక్షం అనేది అంత బిజీగా ఇల్లులో ఉన్న హడావిలో చేంజ్ అయిపోయిందో కాబట్టి పర్వపదము ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి బ్రహ్మ జ్ఞానంలో భాగమైన కథలో ప్రభావం చెప్పారు అంటే దాన్ని మనం ఆ కథని కథగా తీసుకోకూడదు దాంట్లో ఒక సందేశం తీసుకోవాలి ఇది నా ఇల్లు నా నా గింజలు నా తప్పేళాలు శాస్త్ర సందేశాన్ని తీసుకుని మంచిది అంటే పరమ పదము అంటే నాకు అది గుర్తొచ్చింది విధాయ విగలిత సంస్కృతి బంధ విగలిత సంస్కృతి బంధ శృంగేరి అనమాట శృంగేరి పీఠానికి విద్యార్థి తీసుకోవాలి ఆయన విద్యార్థి తీసుకోవాలి శృంగేరి పీఠానికి ఎందుకు ఉపయోగం భారతీయ పూరీభూత ప్రత్యేకాంశం దీనికంటే నేను చాలాసార్లు ఈ వ్యాఖ్యానం చూశాను దాంట్లో ఇది శ్రీ మనోహరాజాచార్య శ్రీమద్ భారతీతీర్థ విద్యారణ్యమునివర్యకీర్తనైన రామకృష్ణ అంటే విద్యారణ్య స్వామి శిష్యుడు అనమాట రామకృష్ణుడు ఆయన దీనికి వ్యాఖ్యానం రాశారు निरजितायाम तात्पर्य दीक्षाख्यायाम आत्म विवेकाक्षर प्रथम प्रकरण समाप्तम తర్వాత రెండవ ప్రకరణం పేరేమి పంచభూత వివేక ప్రకరణము పంచభూతాల యొక్క వివేక పడ తెలుసుకుంటారు సదద్వైతం శృతం యద్వైతం శృతం యద్భూత పంచడం ప్రవహించేదే జరగకూడదు ఏదో పూర్వపంచం సమాసంలో దాని అలాగే ముఖం చేసి మధ్యలో గడ్డి బ్రేక్ చేసి చేయకూడదు చాలా మంచి శ్లోకం దీన్ని మళ్ళీ క్లాసులో మొదలుపెట్టి శుక్రవారం మొదలుపెట్టి మనం ద్వితీయ చూడండి ప్రకటన ఆలస్యం తప్ప అనుకోవడం ప్రకటన पूर्णमद पूर्णस्य पूर्णात् पूर्णमादक्षेत्